अष्टमोऽध्यायः ते ब्रह्म तद्विदुः कृत्स्नम् इत्यादिना भगवता अर्जुनस्य प्रश्नबीजानि उपदिष्टानि अतः तत्प्रश्नार्थम् अर्जुन उवाच किम् तद्ब्रह्म किमध्यात्मम् किम् पुरुषोत्तम अधिभूतम् च किम् प्रोक्तमधिदैवम् किमुच्यते अधियज्ञः कथम् कोऽत्र देहेऽस्मिन्मधुसूदन प्रयाणकाले च कथम् ज्ञेयोऽसि नियतात्मभिः येषाम् प्रश्नानाम् यथाक्रमम् निर्णयाय श्रीभगवानुवाच अक्षरम् ब्रह्मपरमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसञ्ज्ञितः అక్షరం నక్షరతీతి పరమాత్మా తస్య వాక్షరస్య ప్రశాసనే గార్గి బృహదారణ్యక ఉపనిషత్ త్రి అష్ట నవ ఇది శ్రుతే ఓంకారస్య చ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది పరేణ విశేషణాత్ అగ్రహణం పరమం ఇది చ నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం తస్యేవ పరస్య బ్రహ్మణ ప్రతిదేహం ప్రత్యగాత్మభావ స్వభావ స్వభావ అధ్యాత్మం ఉచ్యతే ఆత్మానందేహమధికృత్య ప్రత్యగాత్మతయా ప్రవృత్తం పరమార్థబ్రహ్మావసానం వస్తు స్వభావ అధ్యాత్మం ఉచ్యతే అధ్యాత్మశబ్దేన అభిధీయతే భూతభావోద్భవకరో భూతానాం భావో భూతభావ भावो भूतभावः तस्य उद्भवो भूतभावोद्भवः तम् करोतीति भूतभावोद्भवकरो भूतवस्तूत्पत्तिकरः इत्यर्थः विसर्गो विसर्जनम् देवतोद्देशेन चरु पुरोडाशादेः द्रव्यस्य परित्यागः स एष विसर्गलक्षणो यज्ञः कर्मसञ्ज्ञतः कर्मशब्दित इति एतत् एतस्मात् हि बीजभूतात् वृष्ट्यादिक्रमेण स्थावरजङ्गमानि भूतानि उद्भवन्ति